దేవుని వాక్యం ముందు కొంతసేపు మన ప్రార్థనలో ఉందో దేవుడు మనతో మాట్లాడాలా ఆయన స్వరం మనం వినాలా ఆయన స్వరం మనం వినకముంటే మనం చచ్చిన వారమే ఆయన స్వరం మనకు జీవం కలిగిస్తుంది స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్పదేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడా నీకే స్థుతులు స్తోత్రంలైనా ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకొని మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకోవడం ప్రభా ఓ దేవా మీ సన్నిధి మమ్మల్ని నడిపించి మీ వాక్యం ధ్యానించినట్టు దాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పించుకోవడం నైనా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే కలుగును నాక అలలుయ్య అయినా మీ కృపలో మరోసారి మమ్మల్ని చేసుకుని చేసుకునైనా ఇక సాయంకాల సమయంలో మీ వాక్యం ధ్యానించబోతున్నాగా ప్రభావ మీ మీరే మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి అయినా మీకు పరిశుధాత్మ అభిషేకములు నడిపించండి మీకు స్వరూపంలో మమ్మల్ని మార్చండి ప్రభావ మా స్వభుతి సొంత తలంలో కొట్టివేని ప్రభావ సంపూర్ణ మమ్మల్ని మీ కాలంలో తీసుకోండి మీ ఆత్మధర్మం నడిపించండి అయినా ఓ దేవాతి దేవ వాక్యం లేని సత్యం మీ గ్రహించలాగన ఆత్మీయతలు ఇప్పని ప్రభావ మాతో మాట్లాడండి శ్రమల కాలంలో మేము ఉంటుండగా ప్రభావ మేము ఏ రీతిగా మీ కొరకు జీవించాలా ప్రభావ ఓ ప్రభా అనేకుల ప్రేమ చలారిపోయింది ప్రభా ఆయన ఇక సమాప్తి చివరి అంచులు మేము ఉంటున్నాం ప్రభా ఆయన మేము మీ కొరకు ప్రభా స్థిర మనసు కలిగి మేము జీవించాలా మీ ప్రేమ నుంచి మేము తొలగిపోకుండా ప్రభా మీ కృపలో మేము వర్ధించు ప్రభా అనేకులు మీ సంతకు నడిపించాలా ప్రభా అలాంటి సేవ జీతం నడిపించండి అయినా ఓ దేవా మీరే మాకు సహాయకులు నడిపించండి మీరు మాకు సాయం చేయకపోతే మీరు ఏం చేయలేము ప్రభా ఆయన సమస్తం మీ ఉంది మీలో ఉంది ప్రభా మిమ్మల్ని ఆశ్రయించడం అయినా మాతో మాట్లాడండి మీ ఆత్మధర్మాలు నడిపించి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వెళ్తున్నాను తండ్రి ఆమె హలలుయ హలలుయ వాక్యంలోకి వెళ్దాం మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన రాజు ప్రియులరా మిమ్మను శోధించుటకు ఆ పేరు ఇక పత్రిక రాస్తున్నాడు ఏమన్నంటే ప్రియులారా అంటే ఎవరు దేవుని నమ్ముకున్న బిడ్డలు ప్రియులారంటే మనం అలలు దేవుని నమ్ముకున్న బిడ్డలు మిమ్మల్ని శోధించటకు మీకు కలుగు అగ్ని వంటి మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ గుచ్చి ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అలలు చూడండి మనకు ఒక శ్రమ ఉందంట ఆమె మనల్ని శోధించటకు అగ్ని వంటి మహాశ్రమ అంటే అగ్ని వంటి మహాశ్రమ అంటే భయంకరమైన శ్రమలు అంటే మన శ్రమల కాలంలో మనం ఉంటున్నాం ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం ఆయన రాకడ ఎంత త్వరగా ఉంది అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి శ్రమ ఉంటుంది ఈ లోకంలో హలలుయ ఎందుకంటే ప్రభానుడు నేను మిమ్మల్ని లోకముల నుంచి ప్రత్యేకించాను లోకం నుంచి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను సకల జనుల నుంచి మనం కొనబడిన వారు మనం విలువ పెట్టి కొనబడిన వారు మనం ఆయన సొత్తు హలలుయ కాబట్టి చివరి కాలంలో మనము సైతాన్ని భయంకరంగా కూడా పనిచేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలా ప్రార్థనలో మనం ఉండాలా దేవుని వాక్యంలో మన స్థిరంగా మనం ఉండాలా మరి విశేషంగా మన వాక్యములో ఉంటేనే మన విశ్వాసం మనం బలపడుతూ ఉంటుంది హలలుయ కాబట్టి ఒక శ్రమ వచ్చినప్పుడు అంటే భయంకరమైన శ్రమ అగ్ని ఉండే శ్రమ అంటే ఆ కాలంలో వాళ్ళ వాళ్ళ జీవితంలో జరిగినాయి కాబట్టి పేతురు ఆ శ్రమను జ్ఞాపకం చేసుకుని వాళ్ళకొక లెటర్ రాస్తున్నారు కాబట్టి మన కాలంలో కూడా ఈ వాక్యం మన కొరకు చెప్పబడింది కాబట్టి ఈ వాక్యం ధ్యానిస్తుంటే మన కూడా అలాంటి శ్రమలో మనం ఉన్నప్పుడు మనం ఆశ్చర్యపడుద్దంట ఒక వింత ఒక వింత సంభవించినట్లు వింత అంటే ఏదో ఒక ఆశ్చర్యం ఈ శ్రమ ఎట్లా ఎందుకుంది శ్రమ ఈ రకం కూడా ఉంటుందా అనేక ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభు మనకు ముందుగానే చెప్పింది లోకంలో మీకు శ్రమ కలుగును అయినను నేను లోకాన్ని జయించిన అన్నాడు కాబట్టి మీరు కూడా ఈ లోకాన్ని జయించాలా లోకాన్ని జయించమంటే ఈ లోకం ఉన్న అన్నిటి మీద మన విజయం పొందాలా ఈ లోకంలో లోకం ఉన్న వాటిని ప్రేమించుకోడు అన్నాడు ఎందుకు ప్రేమించొద్దన్నాడు ఈ లోకము దుష్టిని ఆదరణ ఉంది కాబట్టి వారి ఆదిలో ఉన్నప్పుడు ఈ లోకమంతా మన ఆదిలో ఉంటుంది కానీ ఈ లోకంలో మనం ఉన్నా కానీ మనం ఆయన ఆదిలో మనం ఉన్నాం ఆయన కంట్రోల్లో మనం ఉన్నాం ఆయనలో మనకు పాలు ఇచ్చింది కాబట్టి మనం ఆయనలో మనం పాలు పొందిలాగా ఉన్నాం అంటే ఆయనలో మనం ఏకమై ఉన్నాం కాబట్టి ఆ శ్రమ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట ఆశ్చర్యపడద్దంట ఎందుకంట చూడండి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఆయన మహిమ బయలుపరచబడుతుంది అంటే ఆయన మహిమలోకి మనం పోబోతున్నాం త్వరలో అంటే ఆయనలో మనం ప్రవేశించబోతున్నాం కాబట్టి ఈ లోకంలో శ్రమ ఉంటుంది కాబట్టి ఈ లోకంలో ఏసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఆయన భయంకరమైన శ్రమ అనుభవించింది కదా శ్రమ లేకుండా మనం శ్రమను రుచి చూడకుండా ఆయన మరణంలో మనం రుచి చూడకుండా ఉండాలంటే కాదు కాబట్టి ఆయన మరణ భూస్థాపన పనులతో మనం పాల్గొందిన వాళ్ళం కాబట్టి ఆయనతో పాటు మరణించిన వాళ్ళం ఆయనతో ఆయనతో పాటు పాటి పెట్టబడిన వాళ్ళం ఆయనతో పాటు మూడు తిరిగి లేచిన వాళ్ళం మనం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ మనం పాల్పొందిన వాళ్ళం కాబట్టి ఈ శ్రమలో ఉన్నా కానీ వాటన్నిటి మనం జయించాలా ఎందుకంటే ఆయన జయించింది లోకంలో కాబట్టి మనం కూడా వాటిని జయించాలా మన విశ్వాసంగా జయించాలి కాబట్టి మనం భయపడడానికి వీలేదంట ఈ లోకంలో దేవుడు ఆయన ఒక పని కొరకు మన దేవుడు ఏర్పరచుకోండు మన ఒక్కరిని అందరిని దేవుడు ఏర్పరచుకోండు ఎందుకంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆయన ప్రణాళిక అంటే ఆయన రక్షణ సందేశాన్ని అనేకులకు మనం ప్రకటించాలని హలో ఎందుకంటే ఈ శ్రమలో చాలామంది కొంతమంది బైబిలే చదవరు చాలామంది బైబిల్ చదవరు బైబిల్ మనం చదవకపోయినప్పుడు ఈ శ్రమ ఎందుకు వస్తుంది ఆ శ్రమలో ఎందుకు మనం భయపడద్దు ఆ శ్రమ వల్ల మనకి ఏం కలుగుతుంది ఆ శ్రమలో నుంచి మనం ఎట్లా బయటకు రావాలని చాలామంది తెలియదు కాబట్టి దేవుడు మనకు ఆ విషయాలు చూపిస్తుంది బైబిల్ ద్వారా మనం చదువుతున్నాం కాబట్టి అందుకే మనం చదివినప్పుడు దేవుని వాక్యం మనం ధ్యానించినప్పుడు ఆ శ్రమ నుంచి మనం ఎట్లా బయటపడాలా ఆ శ్రమ నుంచి ఎట్లా మనం విడుదల పొందాలా ఖచ్చితంగా దేవుడు మార్గం చూపిస్తాడు పాత నిబంధన కాలంలో మార్గం చూపించలేదా ఆ ఎర్ర సముద్రం ఆ ఎగుప్తు దేశం నుంచి దేవుడు వాళ్ళు బయట తీసుకొస్తున్నప్పుడు ఆయన తెలియదు ఎర్ర సముద్రం అటు వస్తుందని ఖచ్చితంగా తెలుసు కానీ ఆయన అక్కడ దాకా తీసుకొచ్చిండు అక్కడ వచ్చిన తర్వాత అక్కడ నిలబడి అప్పుడు మోస ఏం చేసిండు ప్రార్థన చేసిందా లేదా కాబట్టి ఆ శ్రమ నుంచి దేవుడు విడుదల కల్పించిండు కాబట్టి వాళ్ళు ఆ ఎగిప్తులో మేము ఉన్నా బాగుండు అక్కడ మేము చచ్చిపోయినా బాగుండు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చామని చెప్పి నానా విధంగా మాట్లాడు అయినా కానీ ఆయన నమ్మదగిన వాడు ఆయన మన సజీవ లెక్కలో నిలబెట్టిన దేవుడు ఆయన ఆయన రక్తం ద్వారా మనం విమోచించిన దేవుడు ఆయన కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టడు ఆయన కాబట్టి మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలా అలా ఎందుకంటే ఈ చివరి కాలంలో ప్రభు చెప్తాడు ఎవడు మిమ్మల్ని మోసపరుకుని జాగ్రత్త పడమన్నాడు ఎందుకంటే దుష్టుడు వాడు పని అది ఏ రీతిగా వాడు మోసగించవచ్చు కాబట్టి మా మోసంలో మనం పడకుండా అడగల ప్రభా నేను మోసపోకుండా నువ్వు నాకు సాయం చేయ ప్రభా అనాల ఎందుకంటే అంతం వెంటనే రాదు భయంకరమైన దినాలు మనం ఉంటున్నాం కాబట్టి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు కూడా మోసగిట్టని కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలి ఆ మోసను పడకుండా ఆయన కాపుదలలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ శ్రమల కాలంలో ఉంటున్నాం ఈ లోకం నాటన గతించిపోతుంది ఈ లోకమే గతించిపోతుంది త్వరలో కాబట్టి అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కనుక మనం ఆయన కొరకు మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా అందుకోసమే దేవుడు తన ప్రణాళికలు మనం నిలబెట్టుకున్నాడు అలలుయ్య కాబట్టి ఏదో ఒక వింత సంభవించట్లు ఆశ్చర్యపడుకుని క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించి నిమిత్తము చూడండి మనం సంతోషించాలంట మనం ఆనందించాలంట ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం సంతోషించాలంట మనం దుఃఖపడడానికి వీలేదు మనం బాధపడటానికి వీలేదంట అలలుయ్య ఎందుకంటే వాక్యం చెప్తుంది అలలుయ్య కాబట్టి మీరు సంతోషించే నిమిత్తము అంటే మీరు సంతోషించాలా మీరు ఆశ్చర్యపడద్దు అలలుయ మన ఆశ్చర్యపడకుండా సంతోషించే నిమిత్తము ఏం చేయాలంట నిమిత్తము క్రీస్తు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో అంటే ఆ శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట మహా ఆనందంతో సంతోషించే నిమిత్తం మనం సంతోషించాలంట అంటే శ్రమలో ఉన్నా కానీ మనం ఆనందించాలంట చూడండి ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఆనంది శ్రమలో చెప్పి ఆనందించిన వాళ్ళు అందుకే పౌరుడు చెప్తాడు ఎల్లప్పుడూ క్రీస్తునందు ఆనందించమన్నాడు నేను మరలా చెప్తున్నాను క్రీస్తునందు ఆనందించమన్నాడు ఎందుకు ఆ రెండు సార్లు చెప్తున్నాడు అలలియ కాబట్టి మనం మర్చిపోవడానికి వీలదంట ప్రభులో మనం ఆనందిస్తున్నాం కాబట్టి ఆయన ఏం చెప్తున్నా బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందం సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారా ఎన్నంతగా సంతోషించమన్నాడు అలాంటే నేను నా ప్రభు శ్రమలో నేను కూడా పాల్గొంటున్నా అంతగా సంతోషించి అంతగా మనం మన సంతోషాన్ని వ్యక్తపరచాల ప్రభునందు అలాంటి ఆనందం మనం పొందుకోవాలి అలాంటి ఆనందం మనం పొందుకోకపోతే ఆయన శ్రమలో మనం పాల్పొందిన వాళ్ళం కాము కాబట్టి ఆ శ్రమను మనం జయించాలా ఈ లోకంలో శ్రమ ఉంటుంది కదా కానీ జయించాలంట అలా కాబట్టి ఏది వచ్చినా సరే మన ఆనందంతో దాన్ని మనం జయించాలి సమాధాన సంతోషంతో ప్రభా ఇస్తాం కావి పాత నిబంధన కాలంలో వాళ్ళు అట్లనే సంతోషించింది కదా వాళ్ళు దుఃఖపడలేదు భయపడలేదు ధైర్యం చెప్పింది శత్రుకు మిస్సికి అభివృద్ధి గురించి ఇస్తాం వాళ్ళు ఏం చేశారు ఆనందంతో అగ్నిగుణంలో పోయింది వాళ్ళు కాబట్టి ఆ ఆనందము ఆయన వాళ్ళకి ఏం విశ్వాసం ఉంది నా మా దేవుడు నమ్మదగిన వాడు ఈ అగ్ని గురించి ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ఒకవేళ కాపాడిపోయినా కానీ మేము మటుకు ఆ ప్రతిమకు మొక్కమన్నారు అంటే అదొక అదొక శ్రమలాగా ఉంది వాళ్ళకి అదొక శోధనలాగా ఉంది అయినా కానీ వాళ్ళు దాన్ని జయించిండు అంటే మరణమగినంత కంటే మేము మరణించినా పర్లేదు కానీ ఖచ్చితంగా మేము దానికి మేము పాల్గొందాం అంటే దానికి మేము లోపడం అంటే శ్రమను మేము జయిస్తాం నా ప్రభు కొరకు ఆయన ఈ లోకంలో ఎట్లా జయించిండో అట్లా నేను కూడా జయిస్తా అనే విశ్వాసం వాళ్ళకు ఉంది కాబట్టి ప్రభు క్రీస్తు శ్రమలో పాల్గొనేంతగా మీరు సంతోషించుకున్నాడు తర్వాత క్రీస్తు నామము నిమిత్తము చూడండి ఆయన నామం నిమిత్తం ఆయన ఆయన నామం కొరకు మన ఈ లోకంలో ప్రతిష్ఠించుకున్నాడు ఆయన నామాన్ని మనం ప్రకటిస్తున్నాం ఆయన నామం అయితే ఏంది యేసుక్రీస్తు నామాన్ని అనేకులు ప్రకటిస్తున్నాం ఆ నామంలోనే రక్షణ ఉంది ఆయనే రక్షకుడు ఆ నామంలోనే మనకు రక్షణ ఉంది అని అనేకులు మనం ప్రకటిస్తున్నాం ఆయన నిమిత్తం మనకి ఆయన నామం నిమిత్తం మనకు శ్రమ వచ్చినా కానీ మనం ఏం చేయాలి సంతోషించి ఆనందించాలంట కాబట్టి శిష్యుల కాలంలో కూడా అపోస్తులు కూడా శ్రమ అనుభవించిన వాళ్ళు ఆయన నామ కొరకు ఎంతగా వాళ్ళు శ్రమ అనుభవించింది ఎంతగానో మరణమగినంతగా వాళ్ళు శ్రమ అనుభవించారు అయినా కానీ ఆ శ్రమల నుంచి దేవుడు వాళ్ళు తప్పించింది ఒకవేళ తప్పించిండు దెబ్బలు తిన్నారు రాళ్ళతో కొట్టిరు అయినా కానీ వాళ్ళు విడిచిపెట్టలేదు ఎందుకంటే వాళ్ళు ఆ రుచి చూసిరు కాబట్టి హలో కాబట్టి ఈ చివరి కాలంలో మనం కూడా మన విశ్వాసం కూడా ఆ రీతిగా బలపరచబడుతుంది బలపరుచుకోవాలా మనం కూడా విశ్వాసంలో ఆ రీతిగా మనం అంచెలంచెలుగా మనం ఎదగాల ఎందుకంటే ఈ ఈ లోకంలో భయంకరమైన దినాలు ఉన్నాం కాబట్టి ఏ క్షణం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం స్థిరంగా మనం స్థిరపరచుకోవాలి మనం సంపూర్ణంగా కావడానికి మనం ప్రయాసపడాలంట అలలియ పౌలన్నాడు మీరు సంపూర్ణ ప్రయాస సంపూర్ణ సాగిపోతాం అన్నాడు కాబట్టి మన సంపూర్ణంగా కాబట్టి మనం సాగిపోవాలి ప్రభులు అలలియ ఈ లోకంలో మన శ్రమ వచ్చినా కానీ దాన్ని చూస్తూ మన ప్రభుని చూస్తూ ఆ శ్రమను చేయించుకుంటూ మనం ఈ లోకం నుంచి మనం పోవాలి అలలియ తర్వాత చూడండి క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందన పారైన ఎడలా చూడండి ఆయన నామం నిమిత్తం మన నిందలు వచ్చినా పర్లేదంట ఆయన నామం నిమిత్తం మనకు శ్రమ వచ్చినా పర్లేదు నింద వచ్చినా పర్లేదు మనం నిందిస్తారంట హలలియ అయినా కానీ నిందల పారేలా మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచినాడు గనక మీరు ధన్యులు అలలుయ చూడండి దేవుని ఆత్మ మన మీద ఉంది ఆ యొక్క పరిశుధాత్మ అభిషేకం మనం పొందుకున్నాం కాబట్టి మనం ధన్యులు అంటాం అంటే ప్రభుత్వ ప్రభు మనతో పాటు ఉన్నాడు అనే దానికి నిదర్శనం అలలు అంటే దేవుని ఆత్మ అంటే ప్రవ్వే ప్రవ్వే మన హృదయంలో ఉన్నాడు ఆ వచ్చినా ఆ శ్రమ వచ్చినా కానీ మనం ఆనందిస్తే ఎందుకంటే నా ప్రభు నాతో పాటు ఉన్నాడు ఆయన శ్రమలలో నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి నాతో పాటు నా ప్రభు అంతగా మనం సంతోషించి ఆనందించాలంట హలలుయ చూడండి మనం సంతోషించి ఆనందించి ఆయన సన్నిధిలో మనం ఉండాలా ఎందుకంటే అనేకులు ఆయన వాక్యంలో నుంచి ఆయన వాక్యమే తెలియక ఆయన వాక్యం ఆయన సత్యం ఏందో తెలియక అనేక మందు వాళ్ళు చాలామంది ఆయన నుంచి దూరం అయిపోతున్నారు అంటే మనం చచ్చిపోతున్నా కానీ వాక్యంలోని సత్యం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు కాబట్టి ఈ విషయాలు మనకు దేవుడు చూపించింది ఆయన కృప ద్వారా కాబట్టి మనం తెలిసిన దాన్ని మనం ఏం చేయాలంట ఇతరులకు మనం పంచుకోవాలి హలలుయ ఎవరైనా సరే మనం పంచుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఒక మార్పు అనేది దేవుడు తీసుకొస్తాడు హలలుయ అందుకోసమే కదా దేవుడు మనల్ని ఈ రీతిగా మనం దేవుడు చూసుకున్నాడు కాబట్టి మనం భయపడడానికి వీలేదంట దేవునిలో మనం సంపూర్ణంగా ఆనందించాలా మనం మన శ్రమ పడిన కానీ ఆ శ్రమ దేవుడు తప్పకుండా మనకు విజయం దేవుడు మనకు అనుకరిస్తాడంట అదే రీతిగా అదే మొదటి పేరు రాసిన పత్రిక ఒకటే అధ్యాయము పదిహేడు వచ్చింది చూడండి ఫస్ట్ అదే పేతులు ఒకటో అధ్యాయం ఏడో వచ్చింది ఫస్ట్ పేతులు ఒకటో ఏడు సెవెన్ సెవెన్ ఫస్ట్ సెవెన్ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు ఇచ్చినదై క్రీస్తు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మనమయో ఘనతయు కలుగుటకు కారణమవును అలా చూడండి ఏముందండి అక్కడ నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల సిద్ధపరచవలసినది కదా అంటే నశించిపోతున్న సువర్ణం అంటే బంగారాన్ని ఆ కంసలోడు ఆ కొలిమి వేస్తే ఏమవుతుంది దాంట్లో ఉన్న మల్ మస్టు మల్యం అంతా పోతూ ఉంటుంది అంటే ఉపమాన రీతిగా దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనలో మనం కూడా ఆ రీతికి సంపూర్ణ అవుట కంటే దినదినం మన సంపూర్ణంగా మనం అవుటకు మనం సాగిపోతున్నప్పుడు మనం ఆయనలో సంపూర్ణంగా మనం ఎదుగుతూ ఉంటాం ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు ఏమదంట దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటే దానికంటే అమూల్యమైన విశ్వాసం అంటే బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై అంటే ఈ ఈ శోధనలో పరీక్షకు నిలిచినదై క్రీస్తు దేశ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును బలమైన జనసకలకు కారణము అంటే ఆయన రాకడమే అప్పటి వరకు చూడండి మన విశ్వాసంలో మనం ఆయన విశ్వాసంలో మనం ఉండాలా అంటే మన విశ్వాసాన్ని మనం వ్యక్తపరచుకోవాలా మన మన పిలుపు మన ఏర్పాట్లు మనం చేసుకు మరీ జాగ్రత్త పడి మనం చేసుకోవాలా అంటే ప్రతి దినం దాన్ని షో చేసుకోవాలా అంటే ప్రతి దినం మనం నేను నిశ్చయం చేసుకోవాలంటే సరిపోదు ప్రతి దినం దాన్ని మనం మల్టిప్లై చేసుకోవాలంటే దాన్ని పిలిపి ఏర్పాటు నిత్యం చేసుకోవాలా అది కరెక్ట్గా ఉందా లేదా ఈ రోజు నేను కరెక్ట్గా ఉన్నా లేదా అనేది మనం మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయన వాక్యం ద్వారా మనం తయారు చేసుకోవాలా అది మన చేతిలోనే ఉంది అలా కాబట్టి శ్రమ వచ్చినా కానీ శోధ వచ్చినా కానీ మనం భయపడద్దంట చూడండి ఎందుకో దేవుడి విషయం మనకు చూపిస్తాడు చూడండి మొన్నటిదాకా అంత భయంకరమైన శ్రమ చాలా వేదన ఉండే కానీ ప్రార్థన పూర్వకంగా దేవుడు దాని నుంచి సంపూర్ణ దానికి విడుదలిచ్చి చాలా వరకు దేవుడు దాని నుంచి దానికి బయట తీసుకొచ్చి అలా కానీ చూడండి ఎందుకంటే ఏదో ఒక రీతిలో శ్రమ వచ్చేది కానీ ఇవన్నీ దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు కాబట్టి మన విశ్వాసం ఇంకా సంపూర్ణంగా కావడానికి మనం ఇంకా దేవుళ్ళు సంపూర్ణంగా తయారవ్వాలా ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక మనలో ఉంది కాబట్టి ఆయన ప్రణాళిక ప్రకారంగా మనం దేవుడు చూ ఆయన ఆయన కృపలో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ దేవుడు మనం చూపిస్తున్నాడు కాబట్టి ఈ లోకాన్ని ఇంకా మనం అంటుకొని ఉంటే ఈ లోకాతీతమైన జీవితంలో మనం ఉంటే ఆయన మన సంపూర్ణ మనం ఎదగలే ఉంటాం అందుకే ఈ శ్రమ దేవుడు మనకు కలుగు చేసుకుంటాడు అది మనకు తెలుసు కానీ శ్రమల కాలంలో మనము అనేకులు శ్రమలో ఉన్నారు కాబట్టి వాళ్ళ శ్రమల నుంచి ఎట్లా విడుదల పొందాలో మీరు అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు వాళ్ళకి మార్గం చూపించాలా అంటే మనం ఈ వాక్యాలు వాళ్ళు ప్రకటించాలా అలా కాబట్టి మనం ధైర్యంగా ఆయన కొరకు ఈ లోకంలో మనం జీవించాలా అనే విషయం అక్కడ చెప్పబడుతుంది చూడండి ఆ రీతిగా చూడండి మొదటి పేతురు ఐదో అధ్యాయం చూడండి అదే మొదటి పేతురు ఐదో అధ్యాయంలో కొన్ని వాక్యాలు మనం చూస్తాము ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చి చూడండి లోకమందున్న మీ సహోదరులు ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నాయని మీరు విశ్వాసమందు మీరు సిరులై వారిని ఎదిరించింది అలలుయ చూడండి ఈ లోకమందు చూడండి ఈ లోకమందున లోకమందున మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని అంటే శ్రమ నెరవేర్చుందంట అంటే శ్రమలు మనలో నెరవేరుతున్నట్టే పాత నిబంధన కాలంలో సహోదరులకు ఏ రీతిగా శ్రమ అనిపించిందో అదే రీతిగా అన్ని శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరుడై వారిని ఎదిరించింది అంటే వారంటే ఎవరు సైతాన్ దుష్టుని మనం ఏం చేయాలంట స్థిర మనసు కలిగి విశ్వాసం మన స్థిరత్వం కలిగి వాడిని ఎదిరించాలంట చూడండి తర్వాత తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు కృపా నిధి కృప సర్వకృపానిధి నిధి దేవుడు కొంచెం కాలం మీరు తమ్మబడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరుచును యుగ యుగములకు ప్రభావములు గాక ఆమె హలలు చూడండి పౌరు పేతులు ఆ విషయం చెప్తున్నట్ట చూడండి కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట అంటే కొంతకాలం అయిన తర్వాతే కొంచెం కాలమే అన్నప్పుడు అది కొంతకాలం మన శ్రమ తప్పదు తర్వాత కూడా శ్రమ నుంచి దేవుడు విడుదల కల్పిస్తాడు అంటే శ్రమ ఒక కాలం ఉంటుంది ఒక కాలం ఉండదని చెప్పడానికి వీలేదు కాబట్టి మనం ఎట్లయితే సంపూర్ణగా అవుతామో అప్పుడు శ్రమ ఉంటూనే ఉంటుంది అది దేవుడు పెట్టి నియమం ఉంది దానికి సంబంధించిన వాక్యాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది నేను చెప్పింది సువార్త గురించి చెప్తున్నా ఈ ఈ శ్రమ గురించి నేను చెప్తా ఆ శ్రమ ఎందుకు వస్తుంది అని కూడా దాని గురించే చెప్తున్నా సొంత విషయాలు ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి చెప్పండి శివల్ ఈ సువార్త గురించి అది అది వాక్యలో ఉంది కదా సువార్త గురించి చెప్తున్నాను ఎందుకంటే వ్యక్తిగతమైన శ్రమ మనకు అవసరం ఉండొచ్చు కానీ మనం ఆత్మీయ దశలో మనకు శ్రమ ఎందుకు వస్తుంది అనే విషయం మనం ధ్యానిస్తున్నాం అంటే సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళకి ఏ రీతిగా శ్రమ కలిగింది కాబట్టి మనకు అలాంటి అవును మీరు అడిగేది అదే దాని గురించి శ్రమ గురించి నేను చెప్తున్నాను అలా చూడండి అక్కడ ఏముంది అక్కడ విశ్వాసం అంది స్త్రీలై వాళ్ళని ఎదిరించుడి అంటే సైతాను అంటే ఆ విశ్వాసంతోనే మనం ఎదిరించాలా జయించాలా అనే విషయం అక్కడ చెప్పబడుతుంది చూడండి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు విశ్వాసంలో అంటే విశ్వాసం మనకి ఎప్పుడు వస్తుంది దేవుని వాక్యం మనం ధ్యానించినప్పుడు నిండు వల్ల విశ్వాసం కలుగుతున్నాడు అది యేసు ప్రభు ఇచ్చిన మాట వలన కాబట్టి ఆయన వాక్యం మనలో విన్నప్పుడే మనకు విశ్వాసం బలపడుతూ ఉంటుంది కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ వాక్యమైన మన స్థిరం మనసు కలిగి వాటన్నిటి మనం జయించాలా హలలుయ్య కాబట్టి ఆయన జయించింది ఆయన సువార్త ప్రకటించి లోకంలో ఆయన లోకంలో ప్రకటించినప్పుడు సువార్త ప్రకటించబడింది కానీ ఆయన శ్రమ అనుభవించిందా లేదా అనుభవించింది కదా రాళ్ళతో కొట్టవేలు ఉమ్మి వేసిండు అది ఆయన చెరువు మనం పొందేటప్పుడు కానీ అంత ముందు కూడా ఆయన కొట్టాల తీసుకుని చాలా శ్రమ అనిపించింది కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన దేవుడు ఆయన సజీవుడు కాబట్టి ఆయన ఆయన చెప్పుకుంటూ పోయాడు సువార్త కాబట్టి ఈ శిష్యులు కూడా అదే రీతిగా శ్రమ అనుభవించిన వారు సువార్త నిమిత్తం ఇందాక చూసినాం కదా ఆయన నామం నిమిత్తం అంటే సువార్త ప్రకటించిన నిమిత్తం మనం శ్రమ అనుభవిస్తుంది కాబట్టి ఈ శివరి కాలం మనం కూడా ఆ రీతిగా మనం జయిస్తూ మనం ముందు వాళ్ళు ఏ రీతిగా జయించిందో అట్లా మనం ముందుకు పోవాలి అలవియ మన వ్యక్తిగతంగా మనకి ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు కానీ వాటి అన్నిటి నుంచి దేవుడు విడుదలిస్తాడు కానీ మనం ఏ విషయం ధ్యానిస్తున్నాం దేవుని వాక్యం గురించి మనం ధ్యానిస్తున్నాం సువార్త నిమిత్తం ఈరోజు రెండు సేవలు ఉండొచ్చు ఈ లోకంలో ఉన్న శ్రమ వేరే ఆయన కొరకు జీవిత శ్రమ వేరే మనం ఆయన కొరకు జీవిత శ్రమ గురించి మనం మాట్లాడుతున్నాం ధ్యానిస్తున్నాం హలలుయ చూడండి మనం ఏం చేయాలంటే మన సహోదరులకు శ్రమ ఏ రీతి ఉందో అంటే చివరి కాలంలో ఉన్న మనం కూడా ఆ రీతిగా శ్రమలు ఉంటాయి కాబట్టి పూర్వకాలము వాళ్ళు ఆ రీతికి ఉండదు భయంకరమైన శ్రమలు కానీ వాళ్ళు జయించిన వాళ్ళు మనం ఎబ్యులేషన్ పత్రిక పదకొండు అయితే మనం చూస్తే ముప్పై మూడో వర్షంలో అక్కడ రాయబడి ఉంది విశ్వాసం గురించి రాయబడి అంటే వాళ్ళు ఎట్లా జయించింది విశ్వాసం వల్ల వాళ్ళు రాజ్యాలు జయించిన వాక్యం అగ్ని బాణాలను చల్లార్చిన వాళ్ళు అంటే ఆ రీతిగా వాళ్ళు స్థిరంగా ఉండి ప్రభు కొరకు జీవించిన ఆ రీతిగా కాబట్టి ఈ చివరి కాలంతో మనం కూడా అలాంటి అలాంటి సమస్య మనకు ఎదురవచ్చు అలాంటి పరిస్థితులు రావచ్చు అయినా కానీ మనం ఏం చేయాలంట విశ్వాసంలో మనం ముందుకు పోతూ ఆయన సువార్తను ప్రకటించిపోతున్నలా ఆ ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో ఎన్నో చూదర్మాలు మనకు కలుగుతూ ఉంటాయి నిందలు ఇస్తారు అన్ని చేస్తూ ఉంటారు కానీ అయినా కానీ మనం ఆయన నామం నిమిత్తం ఉన్నాం కాబట్టి ఆయన నిమిత్తము ఆయన నామం నిమిత్తం ఎన్ని సమయాలు మనం అనుభవిస్తున్నందుకు మనం సిద్ధమైన ప్రభావ ఆ రీతి నన్ను నడిపించు ప్రభావ నాకు విజయం అనుభవించు ప్రభావ అనే ప్రార్థన మనకు అవసరం కాబట్టి మనం ఏదైనా సరే మనం భయపడద్దు ఒకసారి మనకు భయం వస్తూ ఉంటుంది అయినా కానీ పౌలు కూడా భయం వచ్చింది ఒక విధంగా చెప్పాలి కానీ ఆయన భయపడలేదు లోకంలో మీకు భయం భయపడుకుని అన్నాడు కాబట్టి భయపడుకుని నమ్మిక మాత్రం ఉంచమన్నాడు కాబట్టి మనకు భయం వస్తుంది కాబట్టి ఆయన చెప్పిండు కాబట్టి ఆ భయం వచ్చినప్పుడు మనం ఆయన మీద నమ్మకం పెట్టాలి ఆ రీతిగా మనం ఉండాలి కాబట్టి మనం శ్రమలో పోతున్నాం అనేకులు సువార్త ప్రకటిస్తున్నాం కానీ ఒక ముఖ్యమైన విషయంలో అక్కడ మనకు దేవుడు చూపిస్తాడు చూడండి చూడండి అక్కడ ఇప్పుడు అదే కొరంది రాసిన పత్రిక ఒకటో కొరంది చూడండి ఒకటో కొరంది పదో అధ్యాయంలో చూడండి మొదటి కొరంది రాసిన పత్రిక పదో అధ్యాయము పదమూడవ వచ్చిందో సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు అంటే చూడండి సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప అంటే సాధారణంగా అంటే మామూలు విషయంగా చెప్తున్నాడు ఇంకో విషయం ప్రార్థన చేసుకోవాలి తప్ప ఏముంది అక్కడ సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సమయింపలేదు తర్వాత దేవుడు నమ్మదగినవాడు మీరు సహించగలిగిన దాంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు అంతేకాదు శోధింప సహింపగలటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను చూడండి మనము సహించే దానికంటే ఎక్కువగా ఆయన మనం శోధింపనీయడంట చూడండి కాబట్టి అక్కడ ఉంది శోధనలో ఉన్నా కానీ దాని నుంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తున్నాడు అందుకే మనం బైబిల్ వాక్యం మనం ధ్యానించాలి దేవుని వాక్యం మనం ధ్యానించినప్పుడు అది ఎట్లా జయి ఎట్లా మనం తప్పించుకోవాలా ఎట్లా మనం జయించాలా అనేది వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది హలలుయ కాబట్టి ఆయన వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు అడుగడుగున ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు హలలుయ చూడండి అదే విషయంలో చూడండి తర్వాత మొదటి దశలో రాని పత్రిక మొదటి దశలో రాసిన పత్రిక మొదటి దశలో రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండు నుంచి చూడండి ఇక్కడ పౌలు ఈ విషయం తేటగా మనకు చూపిస్తాడు చూడండి విశ్వాస

చాలు బ్రదర్ హలలుయ హలలుయ చూడండి పౌలు ఆ విషయం ఇక్కడ చెప్తున్నాడు చూడండి అన్నా ఎస్లో పత్రిక మూడో తేదీ మూడో టూ బ్రదర్ మూడో తేదీ రెండో వచ్చి మొదటి కనుక చూడండి ఈ శ్రమ వలన ఎవడను కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని అని తిమోతిని పంపించింది చూడండి పౌరు భక్తుడు ఆ దశలోనిక అనే సంఘానికి వాళ్ళు శ్రమలో ఉన్నారేమో చూడండి అందుకే చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా లోపల మనం చూస్తే ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి కదా అలాంటి ప్రాంతాల్లో ప్రభు నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ప్రభు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర పోయి ఇలాంటి వాక్యాలు మనం ప్రకటించినప్పుడు వాళ్ళ ఇంకా విశ్వాసం బలపడుతూ ఉంటుంది ఒక ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ఉండదు వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఎట్లా చేయాలనేది వాళ్ళకి తెలియదు మార్గం కానీ దేవుడు మనకు చూపిస్తున్నాడు సువార్త ద్వారా ఎందుకంటే అలాంటి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట అంటే పౌరు భక్తుడు ఆ తిమూతిని పంపిండు ఆ సంఘానికి అంటే ఆ ప్రాంతాన్ని పంపిండు ఆయన దేవుడు బయలుపరిచిండేమో అందుకే సంఘాన్ని పంపించిండు ఎందుకు వాళ్ళు కదిలించుకుని ఉండడానికి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కదిలిస్తున్నారు మనల్ని కానీ మనం కదిలింపబడక ఉండాలా చూడండి చెట్టు ఎంత గాలి ఎంతో భయంకర గాలిస్తే కానీ దాని ఆకులు రాలిపోతూ ఉంటాయి కానీ చెట్టు స్థిరంగా ఉంటుంది హలలుయ కాబట్టి చూడండి లోకంలో మనం ఆయన పునాది మీద మనం కట్టబడిన వారం అపోస్తులు ప్రవక్తలు ఇచ్చిన పునాది మీద ఆ బండ క్రీస్తే ఆ ప్రభులో మనం కట్టబడిన వాళ్ళం కాబట్టి మనం స్థిరంగా ఉంటాం కాబట్టి స్థిరంగా ఉండాలనే సంపూర్ణత మనలో రావాలంటే ఆయన ఆయన విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలా ఆయన వాక్యంలో మనం నిలకడగా మనం ఉండాలా అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది చూడండి ఎందుకు ఆ తిమోతిని అక్కడ పంపిస్తుండు వాళ్ళు దేవుళ్ళు స్థిరంగా వాళ్ళు లేరు అంటే ఒకవేళ ఆ రీతిగా ఉన్నారేమో వాళ్ళు అందుకే ఆయన దేవుడు బయలుపరిచిండేమో అందుకే తిమోతిని అక్కడ పంపించిండు అంటే చూడండి పౌలు తిమూతి ఎంతో గొప్ప సేవ చేసిన వాళ్ళు కానీ అనేక సంఘాలకు పోయి వాళ్ళు దేవుని సువార్త ప్రకటించి వాళ్ళ సంపూర్ణంగా ఎదుటకు దేవుని వార్త వాళ్ళకు ప్రకటించింది అదే రీతిలో చూడండి ఏముంది అక్కడ ఈ శ్రమ వలన ఎవడను మిమ్మల్ని ఎవడను కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించకును చూడండి విశ్వాసంలో విషయమై ఎక్కడి అంటే మీరు విశ్వాసంగా ఉన్నారో లేదో హెచ్చరించటకైనను మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచయం తిమోతిని పంపికంటే సువార్త నిమిత్తం మేము మీ ఎంత ఉన్నప్పుడు మనం శ్రమ అనుభవించడం ఉన్నదని మీతో ముందుగా చెప్పింది కదా అలాగే జరిగింది అంటే శ్రమలు ఉంటాయి మనకి అని ముందుగా దేవుడు బయలుపరిచింది మనకి కానీ వాళ్ళు మర్చిపోయింది వాళ్ళు శ్రమ మర్చిపోయారు చూడండి ఒక దశలో మనం కూడా మనం శ్రమ వచ్చినప్పుడు చాలామంది ఉంటారు అంటూ ఉంటారు మా మా ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు ఏం దేవుడు మాకు ఇంత కష్టాలు ఎందుకు వచ్చింది మేము దేవుడు ఉన్నాం అని చెప్పి అనుకుంటా ఉంటారు కానీ కష్టాలు ఎందుకు దేవుడు పెడతాడు అది వాళ్ళకి తెలియదు శ్రమ గురించి వాళ్ళు ఆలోచిస్తారు కానీ అది ఏం గురించి అని తెలియదు తెలియజేసే వాళ్ళు లేరు కాబట్టి దేవుడు అలాంటి జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించింది చూడండి తర్వాత అలాగే జరిగిన ఇది మీకు తెలియను అట్టి శ్రమలు అనుభవించటకు మనం నియమింపబడిన వారే మీరు ఎరుగుదురు అంటే శ్రమలు అనుభవించడానికి మనం నియమింపబడిన వారం అంటే శ్రమ ఉంటే చాలా చాలామంది శ్రమ లేకుండా మంచిగుంటే బాగుండని మనం ప్రార్థన చేస్తూ ఉంటుంది కదా కానీ శ్రమ నుంచి కూడా దేవుడు విడుదల కల్పిస్తుంది కానీ పౌరులు చెప్తుంది దేవుడు నా కృప నీకు చాలును ప్రభా ఒక ముళ్ళు పెట్టిన ఆ ముళ్ళు నాని తొలగించినాడు దేవుడు అది అదొక నిదర్శనం ఎందుకు చెప్పిండు పౌలు నా కృప నీ మీద ఉంది బలహీత ఎందుకు నా కృప నిన్ను నిన్ను బలపరుస్తుంది అన్నాడు చాలా మన చాలా చూడండి ఆయన కృప మనకు తోడు ఉంటే ఎంత శ్రమ వచ్చినా కానీ ఏం కాదు అనే విషయం అక్కడ చెప్పబడుతుంది చూడండి అలాగే చూడండి తర్వాత ఇందుచేత నేను ఇంకా సహింపజాలక శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించినేమో మిమ్మల్ని శోధించినేమో అని మా ప్రయాసము వ్యర్థమైపోనేమనియు మీ విశ్వాసమును తెలుసుకోవాలని అతని పంపితిని చూడండి చూడండి ఏమంటుంది అక్కడ ప్రయాసం అంటే ఇంతమంది దేవుని సోదరులు మనం నడిపించింది చూడండి ఒక విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ వాక్యం ఏ రీతిగా చూపిస్తుంది దేవుడు అంటే మనం కొన్ని కొన్ని ప్రాంతాలకు మనం వెళ్తాం కదా మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళకి దేవుని వాక్యం చెప్తాం రక్షణ అనుభవం చెప్తూ రక్షణ పొందుకుంటారు బాప్సం తీసుకుంటారు అంత బాగానే ఉంటుంది కానీ వాళ్ళు కొంతకాలమైన తర్వాత వాళ్ళ స్థితి ఏ రీతిగా ఉంది వాళ్ళ ప్రయాసం ఏ రీతికి ఉంది వాళ్ళు ఏ రీతికి ఉన్నారు ప్రభువులు స్థిరంగా ఉన్నారా లేదా అనేది మనం ఏం చేయాలి అప్పుడప్పుడు వాళ్ళ పోయి మనం దర్శించాలి వాళ్ళకి వాళ్ళని దేవుళ్ళు నడిపించిన తర్వాత మనం విసిపెట్టడానికి వీల్లేదు కాబట్టి అలాంటి ప్రాంతాలు ఎక్కడున్నా సరే మనం తిరిగి వాపసు మనం పోయి వాళ్ళ దేవుని వాక్యంలో వాళ్ళు మనం హెచ్చరించాలి ఇంకా దేవుని వాక్యంలో ఇంకా సంపూర్ణంగా వాళ్ళని తయారు చేయాలి మనం ఈ వాక్యం మనం ప్రకటించినప్పుడు ఈ సత్యం మనం తెలిసినప్పుడు వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు ప్రకటించినప్పుడు వాళ్ళ దేవుళ్ళు ఇంకా స్థిరంగా ఉంటారు వాళ్ళ దేవుళ్ళ విశ్వాసాన్ని ఇంకా బలపడుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు కాబట్టి మనం విడిచిపెట్టడానికి వీలేదంట చూడండి ఇంకా కింద రాస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది వాక్యం చూడండి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మనం చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం కానీ వాళ్ళ తర్వాత వాళ్ళు మనం పట్టించుకోకుండా పోతాం కానీ కొంతకాలం తర్వాత కానీ దేవుడు ఆయన బయలుపరిచిన పౌలుకి కాబట్టి ఆ తలంపు ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన ఒకవేళ లేకుండా కానీ వేరే ఆయన తిమూతిని అక్కడ పంపించేసి వాళ్ళకి వాక్యం చూపిస్తున్నాడు చూడండి అలా రీతిగా మనం కూడా అలాంటి అలాగే మనం కూడా అలాంటి ప్రయాసంలో మనం కూడా పోవాలా అది ఆసక్తి మనకు మనకు ఉండాలా అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు అలలియ చూడండి తర్వాత మా ప్రయాసం వ్యర్థమో పోవునని మీ విశ్వాసము వాళ్ళని అంటే తెలుసుకోవటం అంటే వాళ్ళు స్థిరంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి అంటే మనం తెలుసుకోవాలంట పోయి వాళ్ళకి ఆదరించాలా వాళ్ళ పోయి మనం బలపరచాలా అనే విషయం చెప్తాం తిమోతి ఇప్పుడు మీ ఎద్దకు వచ్చి మిమ్మల్ని ఎలాగో చూడ నాపేక్షించలేము అలాగే మిమ్మల్ని చూడ నాపేక్షించు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నారని మీ విశ్వాసమును గుచ్చి మీ ప్రేమను గుచ్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాను ఆయన చూడండి అంతగా ఆయన దేవుడు సంపూర్ణంగా తయారైపోయాడంట తర్వాత కింద ఒక వచ్చిన ఉంది అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి ఏడో వచనం చూడండి అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసం చూసి మీ మీ విషయంలో ఆదరణ పొందితిమి చూడండి మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసం చూసి మీ విషయంలో ఆదరణ పొందితే అంటే మేము ఎంతగా ప్రయాసపడి సువార్త ప్రకటించినా కానీ ఈ శ్రమల వచ్చినా కానీ మీ ఆదరణ చూసి మీ విశ్వాసం చూసి మాకు ఆనందం కలుగుతుందంట హలలుయ్య చూడండి అలాంటి ఆనందం మనకి మనం పొందుకోవాలా ఎందుకంటే చూడండి వాళ్ళు శ్రమలో ఉన్నప్పుడు వారి కోసం మనం ఎంతగానో ప్రయాసపడి దేవుని వాక్యం మనం ప్రకటించినప్పుడు వాళ్ళ సంపూర్ణంగా ప్రభువులు మనం ఎదుగుతున్నప్పుడు ఆ కష్టం మనకు పడిన పర్లేదు కానీ వాళ్ళ ఆ ప్రభువునందు వాళ్ళు వాళ్ళు చూసిన ఆదరణ వాళ్ళ విశ్వాసాన్ని స్థిరత్వం చూసి మనకి ఆదరణ కలుగుతుందని పావులు చెప్తాడు అంటే అంటే ఆయనకి ఎంత భారం ఉంది అంటే ఆయన శ్రమ పొందినా పర్లేదు కానీ సువార్త నిమిత్తం ఎంత అనుభవించినా కానీ వాళ్ళ ఆ క్షణం వాళ్ళు చూసే వాళ్ళ దేవుళ్ళు అంతా ఎదిగే ఆయన ఎంత ఆ బాధ అంతా ఆయన మర్చిపోయింది అలాంటి అనుభవం మనం పొందుకోవాలా హలలుయ అలాంటి అనుభవం మనకు దేవుడు ఇస్తాడు హలలుయ కాబట్టి అందుకే అంటాడు మీరు శ్రమలో పొందినప్పుడు మీరు ఏదో ఒక వింత కలదని మీరు భయపడొద్దు అంటాడు క్రీస్తు శ్రమ మీరు మీద బయలుపరిచి ఉన్నప్పుడు అది మహా ఆనందం ఎంచమన్నాడు ఎందుకంటే దేవుని ఆత్మ అనగా సత్యస్వరూపిన ఆత్మ మీలో ఉన్నాడు కనుక మీరు ధనిలు అంటే దేవుడు మనకు మన పక్షం మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మన ధనిలు అంటే ఆ శ్రమ వచ్చినా కానీ మనకు ఆదరణ ఉంటుంది అంటే దేవుని బిడ్డలు అంతగా వాళ్ళు ఎదుగుతున్నారు అనే సంతోషం మనకి వస్తూ ఉంటుంది కాబట్టి ఆ సంతోషంలో ఈ శ్రమ వచ్చినా ఈ బాధ ఇచ్చినా కానీ అది అంతగా మనం ఉండదు చూడండి పౌలు ఎంత బాగా చెప్తుంది చూడండి తర్వాత కింద చూడండి ఎనిమిది వచ్చింది ఎనిమిది వచ్చిన చాలా ముఖ్యమైనది ఎనిమిది వచ్చిన చాలా ముఖ్యమైనది చూడండి ఏలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే హలలుయ్య చూడండి మనం వాళ్ళు ప్రభునందు స్థిరంగా ఉంటే మనం బ్రతికినట్టంట అర్థమవుతుందా హలలుయ చూడండి దేవుళ్ళు వాళ్ళు ఎప్పుడైతే మన దేవుని వాక్యం ఒక ప్రాంతం ఉంది ఒక చర్చ్ ఉంది ఆ ప్రాంతంలో వెళ్ళి మన దేవుని సువార్త మనం ప్రకటిస్తున్నాం అనేక ప్రాంతాల్లో పోయి మనం ప్రకటిస్తున్నాం కానీ ప్రకటించినప్పుడు వాళ్ళు ప్రభువులను స్థిరంగా ఉంటే మనం బ్రతికినట్టేనంట అంటే నువ్వు నువ్వు నువ్వు చెప్పబడిన నువ్వు చెప్పిన ఆ ఆ దేవుని సువార్త వాళ్ళకి ప్రకటించినప్పుడు వాళ్ళు స్థిరంగా ఉంటే నువ్వు నువ్వు నీ ప్రయాసం అర్థం కానట్టే అంటే నువ్వు బ్రతికినట్టే అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యం అంటే వాళ్ళు స్థిరంగా లేకుంటే నువ్వు చచ్చినట్టే అని వాక్యం చెప్తుంది అంటే దాని అర్థమైంది వాళ్ళు స్థిరంగా ఉంటే మనం మనం కూడా స్థిరంగా ఉన్నట్టే అంటే వాళ్ళు స్థిరంగా లేకపోతే వారి కోసం మనం ప్రయాసపడి వాళ్ళకి దేవుళ్ళు మనం నడిపించాలంటే వారు అందుకే పౌలు అంటాడు మీరు ఈ క్రీస్తు సుమార్త నుంచి మీరు తొలగిపోయినారు మరలా మీ నాకు ప్రసన్న వేదన కలుగుతుంది అంటాడు అంటే మీరు ఇంత సునాయాసంగా మీరు మోసపోయినారు అవివేకులు అయిపోయినారు గలతీలారా మీరు అంతగా మీరు ప్రయాసం ఉన్నారు మొదటి ఆత్మానుసారంగా మీరు ఆరంభించిన తర్వాత శరీరంగా మీరు తయారైపోయారు క్రీస్తు స్వరూపం మీద ఏర్పరచు ఏర్పడి వరకు నాకు మరల ప్రసన్న వేదన కలుగుచున్నది అని అని చెప్తూ ఉంటారు అంటే అలాంటి ప్రసన్న వేదన మనకు కలగాల అలా ఆ వేదన మనకు కలిగినప్పుడు ఆ పిల్లలు మనం ప్రభు ప్రభు వాళ్ళ జన్మించాలా ప్రభువుని వాళ్ళ మనకు కనాలా అప్పుడు వాళ్ళు దేవుళ్ళు స్థిరంగా వాళ్ళు తెలిసినప్పుడు మనం బతికినట్టే అంటే అప్పుడు మనకి ఆ శ్రమ చూసిన కానీ ఆనందం సంతోషం అని పౌరు భక్తులు ఇక్కడ చెప్పకూడదు అలాంటి అనుభవం అలాంటి ఆదరణ మనం పొందుకోవాలంటే మనం దేవుని వాక్యం ప్రకటించి వాళ్ళని ప్రభులో సంపూర్ణంగా తయారు చేయాలి ఎంతమంది సువార్త ప్రకటిస్తే ఏం లాభం ఎంతమంది సువార్త అంటే ఏం లాభం ఆయనలో మనం స్థిరంగా లేకపోతే మన ప్రయాసం వ్యర్థమైపోయినట్టే కదా కానీ మన ప్రయాసం వ్యర్థం కావడానికి వీలేదు ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థం కావడానికి వీలేదు ఆ ప్రయాసాన్ని మనం స్థిరపరచుకోవాలంటే వాళ్ళకి దేవుని వాకి చెప్పి మనం ప్రకటించాలి ఎన్నిసార్లు మనం పోవాలా ఎక్కడ ఎంత దూరమైనా మనం పోవాలా ఒక ఆత్మ కోసమైనా మనం పోవాలా ఒక టైంలో మనం పోలేకపోతాం ఏదో ఒక సాగు చెప్తూ ఉంటాం కానీ ఆ రీతి చెప్పడానికి వీలేదంట ఒక ప్రయాసంలో మనం పోతే దేవుడు గొప్ప కార్యం చేస్తుంది హలలుయ ఒకసారి పబ్బన్న చెప్పింది ఒక ఇంట్లో అక్కడ రామ్నగర్లో ఎంతో భయంకరంగా వాళ్ళ ఇంట్లో మంత్రాలు అవన్నీ చాలా ఏదో వాళ్ళంతా పిచ్చి పిచ్చిగా చేస్తుంటే ఫోన్ చేసింది కానీ ఆ రోజు ఎంత చాలా దూరం ఉండే ఎంత కష్టంగా ఉండే అయినా కానీ ఏదో గొప్పగా చెప్తున్నాను కానీ ఆ క్షణము వాళ్ళకి విశ్వాసం ఉంది వాళ్ళకి ఎంతగానో ఆసక్తి ఉంది వాళ్ళకి వచ్చి ప్రార్థన చేస్తే మాకు మంచిగా వెళ్ళిపోతుంది కానీ ఆ నైట్ ప్రార్థన చేసినాం దేవుడు గొప్ప కార్యం చేసి వాళ్ళ భయం అంతా పోయింది తర్వాత మేము సాక్ష్యం విన్నాం వారి గురించి అంటే చూడండి ఆ వే ఆ ప్రేమ అనేది ఆ రీతి పోతే వాళ్ళ ఆదరణ వచ్చినప్పుడు మనకి మన ప్రయాసం వ్యర్థం కాదు అలాంటి ప్రయాసం అంటే మనం పోవాలా విషయం కానీ కొన్ని బలహీతులు కూడా ఒకసారి మనం పోకపోవచ్చు కానీ పర్లేదు కానీ ఒక టైంలో అయినా సరే మనం పోయి వాళ్ళకి వాళ్ళకి దేవునికి గురించి చెప్తే వాళ్ళు ఎందుకు అయినా కానీ వాళ్ళకి ఆ దేవుడు ఇచ్చిన ఆ దుష్టశక్తి నుంచి దేవుడు వాళ్ళకి విడుదల కల్పించి అలలుయ్య కానీ అట్లాంటి అలాంటి ప్రయాసమే పౌరులు అక్కడ చెప్తున్నాడు కాబట్టి ఆ ప్రయాసంలో మనకి ఎంత శ్రమ వచ్చినా కానీ మనం భయపడడానికి వీలేదు కానీ మనం మన విశ్వాసాన్ని ఇంకా స్థిరపరచుకొని దృఢమైన నిశ్చేత కలిగి మనం ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలా అందుకే అంటారు చూడండి ఏముంది అక్కడ ఏలైనగా మీరు ప్రభునందు స్థిరంగా నిశ్చితురా మేము బ్రతికినట్టే చూడండి తర్వాత మేము మీ ముఖము చూసి మీ విశ్వాసము విశ్వాసంలో ఉన్న లోపము తీర్చినట్లు అనుగ్రహించబోతుమని రాత్రి మౌలు అత్యధికంగా దేవుని వేడుకొనిచుండగా మా మా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనంద నిమిత్తము దేవునికి కృతజ్ఞ తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఎలాగో చెల్లింపగలము అంటే మీరు సంతోషంగా మీరు ఆనందంగా ఆదరణగా ఆయన స్థిరంగా లేకపోతే మీరు ఎట్ట దేవుని స్థితించాలా అంటే ఇది చాలా లోతైన విధానం అంటే అంతగా పౌలు దేవుని గురించి తెలుసుకున్నాం అంటే మీరు సజీవంగా లేకపోతే మేము ఎట్ట దేవుని స్థుతించాలి దేవునికి ఎట్లా మేము వందనాలు చెప్పాలా అంటే ఎంతో వేదంతోనే ఆయన చెప్తున్నాడు అక్కడ రాత్రి మౌలు అంతగా మేము ప్రార్థన చేస్తున్నాం కానీ ఎట్లా మేము ఆయన స్థుతించాలా మీరు మీరు స్థిరంగా లేకపోతే చూడండి కాబట్టి అలాంటి జీవితాలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రభు రాకడ ఆయన రాకడ ఎంత త్వరగా ఉంది కాబట్టి మనం కూడా మన సంపూర్ణంగా ప్రభులు మనం స్థిరపరచ స్థిరత్వం కలిగి ఆయన విశ్వాసంలో మనం ముందుకు పోవాలా ముఖ్యంగా దేవుని సువార్త విషయంలో మనం ప్రకటించాలా అనేకులు దేవుని సువార్త ప్రకటించాలా ఆయన రాకడ ఎంత త్వరగా ఉంది కాబట్టి మనం సిద్ధపడి అనేకులు మనం సిద్ధపరచాలా తర్వాత మనం నేర్చుకున్న విషయం రెండో తొమ్మిది రాసిన పత్రిక ఈ యొక్క వాక్యం చూసి బ్రదర్ లేదా లే hmm. తొమ్మిది పది చూసినాం కదా పదిలో లాస్ట్ పదకొ పదకొండు లేదు సరే తర్వాత మొదటి తిమోతి రెండో తిమోతి రాసిన పత్రిక మూడో అధ్యాయం పైన వచ్చింది చూడండి రెండో తిమోతి చూడండి మనం ఏ రీతిగా ఉండాలా చూడండి ఇక్కడ రాసి చూడు లేదు రెండో తిమోతి మూడో అధ్యాయము పన్నెండవ వచ్చింది క్రీస్తు యేసునందు సద్భక్తితో అంటే ఆయన నందు సద్భక్తితో అంటే మంచి భక్తితో బ్రతుక నిర్దేశించిన వారందరూ హింస పొందుదురు చూడండి అంటే హింస అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కొరకు జీవించే వాళ్ళందరూ బ్రతకను ఉద్దేశించిన వాళ్ళందరూ హింస పొందుదురు అంటే ఖచ్చితంగా వాళ్ళకి శ్రమ ఉంటుంది హింసిస్తారు ఆయన ఆయన గురించి ఉంది చూడండి కాబట్టి మనకి ఇవన్నీ తప్పవు ఈ శ్రమ తప్పదు అనే విషయం చెప్తాను ఎందుకు చూడండి ఎందుకు అయితే దుర్జనులను వంశకులను ఇతరులను మోసపరచు మూసపరచుచు తమను తాము మూసపరుచుచు అంతకంతకు చెడిపోదురు చూడు దుర్జనులు అంటే వాళ్ళు దేవుని దృష్టిలో భయంకరంగా జీవించేవాళ్ళు మోసం చేసేవాళ్ళు కాబట్టి ఆయన కొరకు జీవించేవాళ్ళు హింస పొందుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు మూసకిస్తూ వాళ్ళందరూ ఏం చేస్తారంట వాళ్ళకి వాళ్ళే మూసపోతారు అని చెప్తూ చెడిపోతారు విషయం తర్వాత క్రీస్తు క్రీస్తు యేసులను ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి మీ నీవు ఎరుగుదువు గనుక చూడండి దేవుని వాక్యము ధ్యానించడం ఎంత ముఖ్యమైనదో ఇక్కడ చెప్పబడుతుంది ఆయన వాక్యంలో మనం ఉంటే ఎంత స్థిరంగా ఉంటాం దేవుని వాక్యం ఉంటే ఏ రీతిగా మనం బలపడతాం వాటన్నిటిని మనం ఏ రీతిగా ముందుకు వెళ్తాం అనే విషయం అక్కడ చెప్పబడుతుంది బ్రదర్ చదువుతుంది ఒక్క నిమిషం లేదా చూడండి తర్వాత క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము రక్షణార్థమైన జ్ఞానం అంటే నీ రక్షింపబడిన వానికై నీ జ్ఞానము కలిగించుటకు శక్తి గల అంటే నీకు జ్ఞానం రావాలంటే శక్తి గల దేవుని పరిశుద్ధ లేఖనాలు నువ్వు నువ్వు నేర్చుకున్న ప్రతి వాక్యము నువ్వు చదవాలా ఎరుగుతు ఎరుగుదువు గనక అంటే తెలుసుకుందువు గనక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి కాదు తెలుసుకుని ఎవని వల్ల నేర్చుకుంటేవు ఆ సంగతి తెలుసుకుని వాటి ఎందుకు నిలకడగా ఉండము అంటే దేవుని వాక్యంలో మనం నిలకడగా మనం ఉండకపోతే మనం ఆయన కొరకు ఈ లోకంలో జీవించలేము హలలుయ కాబట్టి రక్షణార్థమైన జ్ఞానం అంటే రక్షణ పొందుకున్న తర్వాత ఆయన జ్ఞానం నీకు రావాలంటే దేవుని వాక్యము ధ్యానించాలా అనే విషయం అక్కడ చెప్పబడుతుంది కాబట్టి అందుకే ఆయన పరిశుద్ధ లేఖనాలు అంటే దేవుని వాక్యము మనం ధ్యానించాలా ఆయన వాక్యం ధ్యానించినప్పుడే అనేక విషయాలు దేవుడు బైబిల్ నుంచి మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు చూడండి మొదటి నుంచి కాబట్టి అది ఏం రాసిందో ఏ వాక్యం బయలుపరచబడిందో దేవుడు ఏం రాసిందో ఆది నుంచి ఇప్పటి వరకు అవన్నీ మనం తెలుసుకోవాలంట వాటి అన్నింటి పరిశీలించాలంట పరిశీలించి అప్పుడు ఆయన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు అందుకే పౌలు అంటాడు మీరు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధ వివేకం గలవారటకు కలవరటకు కలవరవాలని దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందొచ్చు పొందుడి అనే వాక్యం చెప్తుంది కొలిసాల్సిన పత్రికలో మన సంపూర్ణమైన ఆయన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం అంటే ఆత్మ సంబంధమైన విషయం పట్ల మనం వివేకం కలిగి ఉండాలంట అది ఖచ్చితంగా మన ప్రభు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఆయన వాక్యం మనం ధ్యానించినప్పుడు మనకు జ్ఞానం ఇస్తాడు దేవుడు అది ఎట్లా అర్థం చేసుకోవాలని ఆయన ఆత్మ మన హృదయంలో ఉన్నాడు ఆయన ఆత్మ అంటే సత్య స్వరూపమైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద వచ్చి మీరు సర్వశక్తంగా పోతాను కాబట్టి ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి ప్రభువే మనకి ఇవన్నీ బయలుపరుస్తూ ఉంటాడు దేవుని ఆత్మనే మన హృదయం మన మనలో ఉండి అవి బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన వాక్యము మనకు ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఈ పరిశుద్ధ లేఖనాలు మనం చదవాలా అప్పుడే మనం ధైర్యంగా మనం ఆయన కొరకు ఈ లోకంలో జీవించగలం తర్వాత ఆయన ఎందుకు మనకున్న తీవ్రత మరి ఆయన ఎందుకు మనకున్న ఆసక్తి మనం తగ్గిపోవడానికి వీలేదు ఈ చివరి కాలంలో మనం ఉంటున్నాం ప్రభు కొరకు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మన దేని మనం మనం చింతించొద్దు మనం భయపడద్దు ఈ శ్రమ మనం ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చినది మనం భయపడడానికి వీలేదంట మన ఆసక్తి విషయంలో మనం ఏం చేయాక మందులు గాక ఆసక్తి విషయంలో మందులు గాక ఆత్మ తీవ్రత కలిగి ప్రభుని సేవించాలి ఈ లోకంలో కాబట్టి మన తీవ్రత కలిగి దేవుని ఆత్మలో ప్రభువులు మన తీవ్రత కలిగి తర్వాత ఆసక్తితో దేవుని దేవుని సేవ చేయాలా ఆసక్తి మనకు ఉండాలా ఆ ఆసక్తి కలిగించేది ప్రభువే నువ్వు ఆసక్తి కలిగి ఉంటే నువ్వు ఆశ కలిగి ఉంటే నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కాబట్టి మన ఈ చివరి కాలంలో మనం అలాంటి తీవ్రత అలాంటి ఆసక్తి మనకు అవసరం నువ్వు సంపూర్ణంగా విశ్వాసంలో నువ్వు ఉంటేనే ఆ రీతిగా నువ్వు ఉండగలవు అలా ఎందుకంటే అలాంటి ఆసక్తి ఆ తీవ్రత నేను లేకుంటే నువ్వు ప్రభు కొరకు ఈ లోకంలో జీవించలేదు నువ్వేదో బాడలు పడి వర్షం చేసుకుని పోయాడు కాదు కాబట్టి దేవుడు పని దేవుడు మనకు అప్పచెప్పాడు మన అందరికీ కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని సువార్త ప్రకటించాల ఎందుకంటే చీకట్ల నుంచి ఆశ్చర్యకరమైన తన మిమ్మల్ని పిలిచిన వారిని గుణ అతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన రాజులు రాజుల యాచ సమూహం పరిశుద్ధ జనంగా దేవుడు మనం ఏర్పరచు ఆయన గుణ అతిశయం ప్రకటించడం అలలుయ ఆ చీకటి నుంచి దేవుడు మనం తీసుకొచ్చి ఆ భయంకరమైన పాపపు జీవితం నుంచి దేవుడు మనం తీసుకొచ్చి అలలుయ దాస్యం నుండి మన దత్తపుత్రులు స్వీకరించి తన సొంత కుమారుగా దేవుడు మనం తయారు చేస్తున్నాడు అలలుయ కాబట్టి ఆయన గురించి ఈ లోకంలో మనం స్వార్థ ప్రకటించాలా కానీ మనం ధైర్యంగా నిర్భరం కలిగి మనం ముందుకు సాగిపోవాలా అనులుయ బతుకు చావైన చావైన మీరు బ్రతుకుట క్రీస్తే చావైన మనకు మీరు కానీ చూడిన తర్వాత అదే దశ పత్రిక రెండో పత్రిక చూసి వాక్యం ముగిస్తుంది నాలుగు అధ్యాయం చూడండి దశలో రాసిన పత్రిక రెండు రెండో దశ లేదు మొదటి దశ సారీ మొదటి దశలో నాలుగులో ఐదు చూడు అప్పుడు నాలుగు అయితే వచ్చినప్పుడు లేదా not finished with. Whether ideal or sorry. నాలుగు చూడు ఐదు చూడు కదా ఐదులో ఐదులో ఐదులో పంతొమ్మిది చూడు కదా పంతొమ్మిది నిర్దేశించి సమస్తము గ్రహించి మీరే దాన్ని చేపట్టు ప్రతి విధమైన కీడు కీడును కీడుగా కలవడు ప్రతి దానికి దూరంగా ఉంటుంది సమాధానకర్త దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిష్కరించుగాక ఆపై జీవును శరీరమును మన ప్రభు అయిన క్రీస్తు యేసు క్రీస్తు రాకయందు నిందరహితముగా సంపూర్ణముగా ఉన్నట్టు Ah. మిమ్మల్ని వాడు నమ్మదగిన వాడు కనుక అలాగ చేయను చాలా ఇక్కడ ఇక్కడ పంతొమ్మిది వచ్చేముందని ఆత్మను ఆర్పకుడి అంటే పరిశుధాత్మ అభిషేకం అంటే దేవుని ఆత్మను మనం ఆర్పొద్దంట చూడండి ఆత్మను ఆర్పొద్దు అంటే దేవుని అగ్ని మనలో ఉండాలా ఆయన అగ్ని మనలో ఎప్పుడు మండుతూనే ఉండాలా పరిశుధాత్మ అభిషేకం అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలా మనం ఆర్పేయడానికి వీల్లేదు అలా పాట కూడా మనం పాడతాం కదా తర్వాత ఏముంది అక్కడ ఆత్మను ఆర్పకుడి ప్రవచించటకు నిర్లక్ష్యం చేయబడి అంటే దేవుని వాక్యం ప్రకటించడానికి మనం నిర్లక్ష్యం చేయొద్దంట అలవీయ కాబట్టి ఆయన వాక్యం ప్రకటించాలా ఈ లోకంలో అనేకులకు అనేకులు ఆయన సన్నిధికి మనం నడిపించాలా అలలు చివరిగా మనం ఆయన మనం మనం ప్రార్థించాలా మనం ఏ రీతిగా ప్రార్థించాలా అనే విషయం చూసి మీ వాక్యం ముగించేస్తాం రెండో దేశంలోని పత్రిక రెండో దశలోని పక్కన ఉంటుంది మూడో అధ్యాయము మూడు అధ్యాయం ఫస్ట్ నుంచి చూడండి మూడు వచ్చినాను తొదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతి నుండి నిమిత్తమును మా కొరకు ప్రార్థించింది అలలుయ చూడండి పౌలు ఆ విషయం ఇక్కడ వ్యాప్తం చేసింది సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మయమపరచబడి నిమిత్తం అంటే దేవుని వాక్యము వ్యాపించాలా అంటే నలుమూలల ఆయన వాక్యము వ్యాపించాలా దేవుని సువార్త ప్రకటించబడాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు తర్వాత మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతులను తప్పింపబడి నిమిత్తము అంటే ప్రకటించే ఎక్కడ మనుషులు దుష్ట మనుషులు అంత భయంకరమైన మనుషులు అలాంటి మనుషుల చేతుల నుంచి తప్పింపడే నిమిత్తము మాకు ప్రార్థించుడి అందరికీ విశ్వాసము లేదంట చూడండి విశ్వాసం అందరికీ లేదు కాబట్టి చివరి కాలంలో అనేకులు ఆయన ప్రేమ నుంచి చలారిపోతారు కాబట్టి మనం ఆ రీతిగా చలారిపోవద్దు మనం ఆయనలో మనం సంపూర్ణంగా మనం తయారైపోవాలా అనేకుల కోసం మనం ప్రార్థించాలా దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళ సువార్త నిమిత్తం ప్రకటించే వారి కోసం మనం ప్రార్థించాలని వాక్యం చెప్తుంది కాబట్టి మనం కూడా మన వ్యక్తిగతంగా అనేక మనం ప్రార్థించాలి ప్రభా వాళ్ళు ఇంకా బలంగా వాడుకో ప్రభావ అనేక ప్రాంతాలు శీఘ్రంగా నీ వాక్యం అనేక ప్రకటించాలి అది అది వ్యాపించాలి ప్రభావ నలుమూలన అది మనం ప్రార్థన చేయాలంట తర్వాత వాళ్ళ చేతి నుంచి తప్పించి ప్రభావం ప్రార్థించాలంట మాకు ప్రార్థించండి విశ్వాసం అందరికీ లేదంట చూడండి విశ్వాసం అందరికీ లేదంటే మనలో విశ్వాసం ఉందా అనేది మనం పరీక్షించుకోవాలి కాబట్టి అందుకే ఆయన వాక్యంలో మనం పరిశుద్ధ లేఖ పరిశీలించినప్పుడు మన జ్ఞానము సంపూర్ణత మనలో వస్తుంది తర్వాత చూడండి అయితే ప్రభువు అయితే ప్రభు వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును చూడండి అలాంటి మనుషుల చేతుల నుంచి దేవుడు తప్పకుండా మనం కాపాడుతున్నాడు దుష్టత్వం అంటే దుష్టుని మధ్యలో అంటే భయంకరమైన దినాల్లో అంటే మనుషుల మధ్య దుష్టత్వం అంటే పాపంలో ఉన్న వాళ్ళ మధ్య మనం ఉంటున్నాం ఇదిగో మిమ్మల్ని తోడేల దగ్గర పంపిస్తాను దేవుడు అంటే క్రూరమైన వాటి దగ్గర అంటే మనుషులు ఆ రీతి ఉంటారు అయినా కానీ నేను మిమ్మల్ని కాపాడతా హలలుయ్య కాబట్టి అలాంటి మనుషుల మధ్యలో మనం పోతామేమో ఒకవేళ ఒకవేళ పోయినా కానీ మనం వారి కోసం మనం ప్రార్థించేలా చూడండి వాళ్ళ కూడా దేవుడు రక్షించుకుంటాడు ఏ రీతిగానే సరే అలా చూడండి తర్వాత మేము మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి మీరు చేయించినారని ఇక చేయుదురని ప్రభువులందరూ మిమ్మల్ని గురించి నమ్మకం కలిగి ఉన్నాము దేవుని ప్రేమయో దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన కాక అనబియ చూడండి మన హృదయాలను ప్రేరేపిస్తున్నాను అలాంటి ఆసక్తి మనకుంటే అనేకుల కొరకు ప్రార్థించాలా అనే ఆసక్తి మనకుంటే ప్రభు మన హృదయాలు ప్రేరేపిస్తుంటాం హలలుయ చూడండి ఆ రీతిగా మనం ఈ లోపల ఆయన కొరకు మనం జీవించాలా హలలుయ ఎంత శ్రమ వచ్చినా కానీ ప్రతి దాని నుంచి దేవుడు మనం కాపాడుతూ కాపాడిన కూడా మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసింది కదా ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చినా కానీ ఆయన పైకి లేపిండు అలాగే మన బలహీనత కూడా ప్రభు మనల్ని బలపరిచింది వాక్యం చూసి నేను ముగించేస్తాను అపవస్తుల కార్యము ఈ వాక్యం చూసి నేను ముగించేస్తాను అపోస్తుల కార్యం కొరంది రాసిన పత్రిక చూడండి కొరందీలు కొరందీలో ఉంది వాక్యం ఒక వాక్యం చూసి నేను వాక్యం ముగించేస్తాను ఒక్క నిమిషంలో చెప్పండి రెండో కొరింది రెండో కొరింది పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము తొమ్మిది వచ్చింది చూడండి అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి సంపూర్ణమకు చిన్నదని ఆయన నాతో చెప్పాను అంటే పౌలు తన వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన ప్రభా ఒక ముళ్ళు నాలుగు ఉంది ప్రభా దాని నుంచి నాకు విడదలేమన్నప్పుడు అప్పుడు ఆయన దేవుడు దానితో మాట్లాడుతున్నాడు అందుకు ప్రభువు అందుకు నా కృప నీకు చాలును అంటే ఆయన కృప మన మీద ఉంది ఆయన కృప మన మీద హెచ్చుగా ఉంది ఆయన కృప మన మీద ఉంది కాబట్టి నా కృప నీకు చాలును బలహీత ఎందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను అలలుయ మన బలహీతల ఎందు ఆయన శక్తి సంపూర్ణమగుచున్నది ఆయన కృప మన మీద ఉంది అలా మనం బలహీతంగా ఉన్నా కానీ ఆయన కృప మన మీద ఉంది ఆయన శక్తి మన సంపూర్ణ వచ్చింది ఆయన నాకు చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము అంటే కింద రాసింది నన్ను కప్పు నిమిత్తము కమ్ము కప్పు నిమిత్తము అంటే ఆయన కృప కప్పింది మన విషయం విశేషంగా నా బలహీత ఏంది నాకు బహు సంతోషంగా అతిశయపడదును చూడండి అలాంటి బలహీతలు ఏంది మనం సంతోషంగా మనం అతిశయించాలంటే అంటే బలహీతలు ఉన్నప్పుడు సంతోషిస్తాడా సంతోషించడు కానీ ఆయన రుచి చూసిన వాళ్ళు ఆయన కృపలో ఆయన వాక్యంలో స్థిరంగా ఉన్న వాళ్ళు సంతోషిస్తారంట కాబట్టి మనం బలహీనలో ఉన్నప్పుడు బలహీనలు ఉన్నప్పుడు కానీ ఆయన కృప మన మీద ఉంది శ్రమ ఉన్నప్పుడు కానీ కృప మన మీద ఉందని మనం ఏం చేయాలంట అతిశయించును ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడను చూడండి నేనెప్పుడు బలహీనను అప్పుడే నేను బలవంతుడు అంట చూడండి మనం బలహీనంగా ఉన్నా కానీ మనం బలవంతులు బలవంతులుగా చేసేది మన ప్రవ్వే హలలుయ్య ఆయనలో మనం బలవంతులుగా తయారు కావాలా కాబట్టి ఆ బలహీతనేది మనం బలవంతులు తర్వాత కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీతలోను నిందలలోను ఇబ్బందుల్లోను హింసలలోను ఉపదవములోను నేను సంతోషించుచున్నాను హలలుయ్య చూడండి ప్రతి దాంట్లో నుంచి బంధకాల నుంచి శ్రమల నుంచి ఇబ్బందుల నుంచి ఉపదముల నుంచి ఆయన సంతోషిస్తుందంట ఆయన నిమిత్తం హలలుయ్య కాబట్టి ఆయన నిమిత్తం ఆ ఎన్ని శ్రమ వచ్చినా కానీ వాటన్నింటిలో మనం మనం విజయం పొందుతూ ఉంటాం ఆ బలహీనతను ఏంది మనం బల బల బలవంతులు అలలి ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం ధైర్యంగా ఆయన కొరకు ఈ లోకంలో వెలగాల ఆయన వెలుగును అనేకులు మనం ప్రకటించాలా హలలుయ అందుకే శ్రమని ఆయుధం మీరు ధరించుకోమన్నాడు హలలుయ కాబట్టి శ్రమని ఆయుధంగా మనం ధరించుకోవాలంట హలలు శ్రమనే మనకు ఆయుధం ఆయుధం దేనికి ఉపయోగిస్తారు జయించడానికి ఉపయోగిస్తారు కాబట్టి శ్రమనే ఒక ఆయుధంగా మనం మనం ధరించుకోవాలంట హలలుయ కాబట్టి పౌలు ఆ విషయం మనకు జ్ఞాపకం చేస్తారు కాబట్టి ఆయన కృప మన మీద ఉంది ఆయన కృప మనకు చాలును బలహీత ఎందుకు నా నా శక్తి సంపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను హలలు కాబట్టి నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడు కాబట్టి మనం ఎప్పుడు బలహీనం కానీ ప్రభులందు మనం బలవంతులం కాబట్టి వాక్యం ఉంది ఆయన ఎందు బలవంతుల ఎండు ప్రభు ఇచ్చి మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులు ఉన్నాడు ఆయన శక్తి మన మీద ఉంది ఆయన శక్తి మన మీద ఉంది కాబట్టి మనం బలవంతులు హలలుయ్య కాబట్టి మనం భయపడడానికి వీలదంట హలలుయ్య మనకి ఏదో ఒక శ్రమ సంభవిస్తుందని వింతగా మనం ఉండొద్దంట ఆయన మహిమ మన మీద బయలుపరచబడుతుంది కాబట్టి ఆయన శ్రమలో పాల్గొనేంతగా సంతోషించి మనం హలలుయ కాబట్టి ప్రతి దాంట్లో మనం ఆనందించాలా ప్రభు ప్రభు కొరకు ఈ లోకంలో మనం జీవించాలా ఎందుకంటే ఆయన రాకడ దినాల్లో మనం ఉంటుంది హలలుయ్య ప్రతి దాని నుంచి దేవుడు మనం కాపాడుతాడు మన విశ్వాసం బలపరచుకోవాలా ప్రభులో మన స్థిరంగా ఉండి మన విజయం పొందుకుంటూ ఆయన ఆయన నీతి సత్యాన్ని అనేకులు మనం ప్రకటించాలా అనేక ప్రాంతాలు వెళ్ళి ఇలాంటి వాక్యాలు మనం ప్రకటించాలా ప్రభా వాళ్ళు ఆ రీతిగా మేము ఏ రీతిగా వాళ్ళని బలపరచాలా ప్రభావ ఏ రీతిగా ప్రభావ మీ సన్నిధి వాళ్ళు మేము నడిపించాలా అలాంటి జ్ఞానం మాకు ఈ ప్రభా అనేలాంటి ప్రార్థన మనకు అవసరం ఎందుకంటే నలుమూలల స్వార్త ప్రకటించేవాడు అంటే దేవుని వాక్యం వ్యాపించాలా నలుమూలలో హలలియ కాబట్టి ఆయన వాక్యాన్ని మనం అనేక ప్రాంతాల్లో వెళ్ళి మనం ప్రకటించినప్పుడు దేవుని విడల దగ్గర వచ్చి వాళ్ళు ప్రకటించినప్పుడు వాళ్ళు వాటి నుంచి విడుదల పొందుతూ ఉంటారు దేవుని వాక్యం చెప్పాలా మీరు దేవుని వాక్యం ధ్యానించాలా ఆదివారం రోజు బైబిల్ తీసుకొని పోతారు చర్చికి కానీ ఆ వచ్చినప్పుడు ఆయన వాక్యం మనం ధ్యానించకపోతే మనం ఆయన జ్ఞానం ఎట్లా మనం పొందుకోగలం ఏ రీతిగా మనం ప్రభులను స్థిరంగా నిలిచగలం కేవలం దేవుని వాక్యం వల్లనే అనేది చెప్పబడుతుంది వాక్యం పరిశుద్ధ లేఖనాలు నుంచి మనం ఉన్నప్పుడే మనకు జ్ఞానము వివేకము దేవుడు మనకు అనుగ్రహిస్తుంది అలాంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలా ఈ శ్రమల కాలంలో మనం ఉంటున్నాం ప్రభు కొరకు మనం ఈ లోకంలో ఆయన నిమిత్తమే ఈ లోకంలో మనం తీసుకొచ్చిండు ఆయన నీతి సత్యాన్ని మనం ప్రకటించాలా ఆయన కొరకు ఈ లోకంలో మనం జీవించాలా ఎన్ని శ్రమ వచ్చినా కానీ మనం భయపడడానికి వీలేదని హలలుయ ఆయన నమ్మదగిన వాడు ప్రతి శ్రమల నుంచి కూడా తప్పించుకునే మార్గం ఆయన చూపిస్తాడు హలలుయ ఆయనే మనం నమ్ముకున్నాం ఆయనే మన సర్వస్వం హలలుయ ప్రార్థన చేస్తున్నాం వేసు ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడ నీకే స్థుతులు స్తోత్రమైనా ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడినైనా మీ వాక్యం మీ ధ్యానించకు ప్రభా మమ్మల్ని నడిపించినారు ఈ వాక్యం ద్వారా ప్రభా అనేకమైన విషయాలు మాకు చూపించినారు దాన్ని బట్టి నీకే స్థుతులు స్థూతలు అర్పించుకున్నాం ప్రభా అవును ప్రభా ఆయన ఎంత శ్రమలైనా ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి కానీ ఎంతోమంది శ్రమలతోనే భయపడుతున్నారు ప్రభా ఆయన ఏదో ఒక వింత కలుగుతుందని వాళ్ళు ప్రభా ఆశ్చర్యపోతున్నారు ప్రభా కానీ ఇందులో ఏ ఆశ్చర్యం లేదు ప్రభా మీరు ముందుగానే చెప్పినారు లోకంలో మీకు శ్రమ కలుగునన్నాడు ఆయన నేను లోకాన్ని జయించినన్నాడు ప్రభా మీరు ఏ రీతిగా జయించిన లోకంలో వచ్చి ఆ రీతిగా మేము జయించాలా ప్రభా మీ రక్తంతో మమ్మల్ని విమోచించినారు మీ రక్తంతో మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభా మీ సిద్ధు ప్రభా మేము మీ బిడ్డలం ప్రభా మీ కొరకు మేము జీవించాలా మీ కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి పరిశుద్ధంగా జీవించాలా మరి విశేషంగా మీ నీతి సత్యాన్ని మేము అనేకులకు మేము ప్రకటించాలా ప్రభా దేని విషయంలో మేము భయపడకుండా దేని విషయంలో మేము చింతించకుండా ప్రభావ మీ కొరకు జీవించలాగా సహాయపడండి మా విశ్వాసాన్ని ఇంకా సంపూర్ణంగా తయారు చేయండి ప్రభా అందరికీ విశ్వాసం లేదని మీ వాక్యం చెప్పబడుతుంది ప్రభా ప్రభా మా విశ్వాసాన్ని మేము అంచెంచి ఎదిగింపచ్చమని ప్రార్థిస్తున్నాయినా ఎంతోమంది విశ్వాసం లేదు ప్రభా వాళ్ళ విశ్వాసంలో కలగాలంటే మీ వాక్యమే వాళ్ళకి విశ్వాసం చేసింది ప్రభా మీ వాక్యం మేము అనేక చోట్ల మేము వ్యాపింపచేయాలా అనేకులు మేము ప్రకటించినప్పుడు ప్రభా వాళ్ళ విశ్వాసం చిగురిస్తుంది ప్రభా వాళ్ళు ఫలించే తీగల్లాగా వాళ్ళు అభివృద్ధి పొందాల ప్రభావ అలాంటి సేవా జీవితంలో నడిపించమని ప్రార్థిస్తుంది మీ ఒక జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఓ ప్రభా సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధ వివేకం మాకు అనుగ్రహించిన పరిశుద్ధ మీ లేఖనాలు మేము పరిశీలించాలా వాటిని మేము అర్థం చేసుకోలేగల ప్రభావ మీ యొక్క మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం మీ మనసు లేకుంటే అవి మాకు బయలుపరచబడవు ప్రభావ అయినా మా మనసు తొలగించమని ప్రార్థిస్తాం మీ మనసు మాకు అనుగ్రహించండి ఆత్మను మేము ఆర్పదు ప్రభావ ఎప్పుడు మేము వెలుగుతూనే ఉండాలా మీ వెలుగు మనం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి ప్రభావ నా దేవ ప్రవశిష్టకు మీరు నిర్లక్ష్యం చేయొద్దు ప్రభావ అనేకులకు ప్రభావ ఈ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ ఈ యొక్క ప్రవచనాత్మకమైన సందేశాన్ని మేము అనేకులకు మేము ప్రకటించాలా ఎంతోమంది నశించిపోతుంది ఈ లోకంలో ప్రభావ వాళ్ళందరికీ ప్రభావ మీ వాక్యం ప్రకటించినప్పుడు ప్రభావ ఆ చీకట్లో నుంచి వాళ్ళు మీ వెలుగులోకి వాళ్ళు మేము తీసుకొని రావాలా ప్రభావ సైతం బంధకాల నుంచి మనిషి విడుదల పొందాలా ప్రభావ ఏసు క్రీస్తు అలవీయ ప్రభావ ప్రభా సేవలు మమ్మల్ని నడిపించిన మా బలహీతల నుంచి మాకు విడుదల కలిగించి ప్రభా పది బంధకాలను కట్లను తెంపివేయమని ప్రార్థిస్తున్నాను పది చీకటి శక్తి అంధకార శక్తులను ఏసు క్రీస్తు నామన పాతలను బంధించమని ప్రార్థిస్తున్నాను పది అడ్డంకులను తొలగించండి నా దేవుని పాతలను అణిచివేమని ప్రార్థిస్తున్నాను మార్గం సాధన చేయండి అయినా మీకు పరిశుధాత్మ అనుగ్రహించండి ఓ ప్రభా మీరే ప్రభా మా ఆశ్రయదుర్గం మీరే మా కొండ మా దాగుకొని చోటు మా ఆశ్రయం మీరే ప్రభా రాత్రి సమయంలో మీ పాదాల దగ్గర ఉన్నాం ప్రభావ మేము ఆశ్రయిస్తున్నాం మమ్మల్ని మీ కంట్రోల్ తీసుకోండి మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం ప్రభావ అయినా మీరే మమ్మల్ని సురక్షితంగా నడిపించండి మీ దూతల కాపులు దయచేమని ప్రార్థిస్తున్నాం ఆయన నా తన ఎందుకు భయభక్తులు కలిగి ప్రభా వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేయాలి ప్రభావ అలాంటి సేవ జీవితంలో అందరూ నడిపించి ప్రతి బిడ్డ మీరు స్వస్థపరచండి ఓ దేవా ప్రతి సమస్యను చూడాలని కల్పించండి స్వస్థతను అనుగ్రహించమని ప్రాదిష్టమైన ప్రతి చీకటి శక్తి అంధకార శక్తులు నజరేడైన ఏసు క్రీస్తు నామన పాతలలో బంధిస్తు ప్రతి అనారోగ్యాలు ఏసు క్రీస్తున్న గద్దిస్తున్నాడు సైతాన పాతల పొమ్ముని కాకరిస్తున్నాడు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి మీ కొరకు జీవించాలని సహాయపడండి మీరు ఆఖరకు ప్రభావ మనందరూ సిద్ధపరచుకోమని త్వరలో రానున్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏసుకి కృపా సమాధానం నడిపి అందరికీ పొడిచిన పది బిడ్డకి సదాకాలం సకల పరిశుద్ధులకి తోడైనగాక ఆమె